ఇది వికారిత్వాత్ దేహాధివత్ ఈ దేహం ఎట్లాగైతే మార్పులు వస్తూ ఉన్నావో అట్లాగే మనసుల్లో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి మార్పు చెందుతూ ఉంది అసలు ఆద్యంతవత్ పరిణామి భవేత్ ఆద్యంతవత్ ఎప్పుడు కూడా మనసు అలా పరిణామం చెందుతూనే ఉంటది ఎప్పుడు ఒక విధంగా ఉండనే ఉండదు చలనాత్మక మనహ ఎప్పుడది పోతుంది ఇది ఆత్మ ఎట్లవుతా చెప్పండి ఆత్మ చెలిస్తూ ఉంది పరిణామం చెందుతూ ఉంది వికారం చెందుతూ ఉంది దేహంలాగా అని గనక అంటే దీన్ని ఆత్మాని నువ్వంటే నాకేం బాధ లేదు గాని అనంతత్వం ఉందా అనే ప్రశ్న వచ్చినప్పుడు బాధ వస్తుంది అనంతత్వం ఎక్కడి నుంచి వస్తుంది అనంతత్వం అంటే మార్పు ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ వికారత్వం ఎక్కడి నుంచి వచ్చింది నీకు కాబట్టి వికారిత్వాత్ దేహాధివత్ ఇంకా నన్నా ఏమా అచ్చా అది వేరే సబ్జెక్ట్ దుఃఖాత్మకత్వాత్ ఇది చూడండి దుఃఖాత్మకత్వాత్ దుఃఖపడేది ఎవరు దేహం కానే కాదు దేహానికి దెబ్బ తగిలినా కూడా అది దానికి ఒక పెద్ద విలక్షణం ఇక్కడ ఒక స్థిత ప్రజ్ఞత్వం దేహానికి దెబ్బ తగిలినా కూడా ఏడ్చేది మనసు జున్ తమాష దెబ్బ దేహానికి తగిలింది అనుకోండి మనసు అందుకని ఏం చేస్తాం మనం మనసుని దానికి అనిస్తే అబ్బా తట్టుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతే తట్టుకోలేకపోతాను వెంటనే ఓ పెత్తిటిని పొడి చేయని పోతాడు ఒక వేడ్చామనుకోండి ఏదన్నా ఇంజక్షన్ ఎందుకని బాధపడేది మనసు దేహం కాదు దేహానికి గాయం తగిలిన మనసు బాధపడాలి కాబట్టి దుఃఖాత్మకత్వాత దేహం దుఃఖపడడం లేదు ప్రాణం దుఃఖపడడం లేదు ఎందుకని అసలు దుఃఖపడుతూ ఉంటే ప్రాణం హెల్ప్ చేస్తూ ఉంది ప్రాణం ఉంటే నువ్వు దుఃఖపడేది అందువల్ల దుఃఖమే ఉండకూడదు అని అనుకోండి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు అది కేవలం తను పరిష్కారం చేయలేనిటువంటి గణితాన్ని పిల్లవాడు పలక మీద చెరిపేసినట్టుగా ఒక లెక్క వేసి ఇచ్చామనుకోండి పిల్లవాడికి ఈ లెక్క వేయరా అని వాడు ఆ లెక్కని వేయాలి అంతేగాని చెడిపినంత మాత్రాన ఆ లెక్క వేసినవాడు కాలేడు కనుక జీవితంలో దుఃఖం వస్తే కేవలం మరణం ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల ఇదిగో ఈ పలక మీద చెడిపిన వాడు అవుతాడంతే ఎందుకో తెలుసా నీవు ఈ దుఃఖాన్ని భరించలేక ఆత్మహత్య తెలు చేసుకుంటే ఏ దుఃఖాన్ని అయితే దుర్భరం అనుకుని నువ్వు ఆత్మహత్య చేసుకున్నావో తరువాత జన్మలో కదిలేది అదే దుఃఖంతో ఎక్కడ వదిలేవో థ్రెడ్ అక్కడ పట్టుకోవడం ఎంతే ఇంకే దానివల్ల పరిష్కారం పరిష్కారం కనుక మనసు మాత్రం దుఃఖాత్మకత్వాత్ చూసారా కాబట్టి దాంట్లో దుఃఖం కనపడుతుంది మరి ఇది ఆత్మ ఎట్లా అవుతుంది ఇంకా చెప్పనా విషయత్వ హేతోహో ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది స్వామిజీ పంచకోశాలు చాలాసార్లు చెప్పారు ఎన్ని చెప్పలేదండి తైత్రీయం సారిది ఎక్కడ ఏది అవసరమో అదే ఇప్పుడు అశోకుడు మనం ఎక్కడ నేర్చుకున్నది మొదట మూడవ తరగతిలో ఇప్పుడు మనకు వచ్చిన పిహెచ్డి దేనికి అశోకుడికి అర్థమవుతుంది సింధు నాగరికత నాలుగవ తరగతిలో ఇప్పుడు పిహెచ్డి దాని మీదనే ఎందువల్ల తెలుసా పొయ్యి కొద్ది వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏ క్లాస్లో ఏది బోధించాలి ఏ టెక్స్ట్ చెప్పేటప్పుడు ఎంతవరకు సంబంధం ఉంది ఎంతవరకు బోధించాలి అది ఇంపార్టెంట్ ఇక్కడ దుఃఖాత్మకత్వాత్ నెక్స్ట్ విషయత్వ హేతోహో ఇట్ ఈస్ ద ఇది the object of your perception విషయత్వ హేతో నీకు విషయంగా తెలుస్తుంది మనసు దృశ్యంగా తెలుస్తుంది విషయత్వ హేతోహో ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ పర్సెప్షన్ నువ్వు చూస్తూ ఉన్నావు మనసుని మనసులో ఏం జరుగుతుందో నీకు తెలుసు మనసులో నడిచేటువంటి ఆలోచనలన్నీ నీకు తెలుసు నా మనసు బాధపడుతుందని నువ్వే చెబుతున్నావు నా మనసు కష్టపడుతుందని నువ్వే చెబుతున్నావు నా మనసు వేదనలో ఉందని నువ్వే చెబుతున్నావు నీ మనసు సుఖంగా ఉంటే సుఖంగా ఉందని వేదనలో ఉంటే వేదనలో ఉందని బాధల్లో ఉంటే బాధల్లో ఉందని బాధ పెడుతూ ఉంటే బాధ పెడుతూ ఉందని ఇవన్నీ కూడా నీకు తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు గనక అన్యంతరాత్మ ఇది నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని విషయంగా నీకు తెలుసుకు తెలియబడుతూ ఉంది గనక ఆత్మ నభవతి మనోమయ ఆత్మ నభవతి అర్థమవుతుంది ఇప్పుడు ఎస్ నెక్స్ట్ ఓం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నిభేతి बिभेति कदाचनेति इति కోశ సమాప్త్యర్థ ఇది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తున్నాం కాబట్టి యత యస్మాత్ వస్తున యత వాచో నివర్తంతే వాచ నివర్తంతే అప్రాప్య ఎక్కడికైతే వెళ్ళి సీన ఎతో వాచో నివర్తంతే అప్రాప్య అప్రాప్య దాన్ని పొందలేక యత యతో వాచో నివర్తంతే యత వాచ నివర్తంతే యత ఎస్మాత్ వస్తున యత వాచ నివర్తంతే అప్రాప్య అది ఆడ అక్కడ తీసుకోండి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మన సహతరా చెప్తాను కాబట్టి యత యస్మాత్ వస్తున అప్రాప్య వాచ నివర్తంతే ఇది ఎక్కడికైతే వెళ్ళి వాచ వాక్కులు వాక్కు ఎక్కడికైతే వెళ్ళి దాన్ని పట్టుకోవాలని వెళ్ళేది వెళ్ళి దాన్ని పొందలేక తిరిగి వస్తూ ఉందో అంటే చెప్పలేక తిరిగి వస్తూ ఉంది నివర్తంతే యత అయస్మాత్ వస్తున ఎక్కడికైతే వెళ్లి అప్రాప్య దాన్ని పొందలేక వాచ నివర్తంతే వాక్కులు వెనుదిరుగుతూ ఉన్నవో దేనినైతే వాక్కులు చెప్పలేకపోతున్నాయో ఎత్ర వాక్ న గచ్చతి ఎక్కడ వచ్చిందే కఠోపనిషత్ కేనోపనిషత్ అచ్చా అయ్యా వాక్కులు చెప్పలేకపోతే మనసు ఏమన్నా చెప్ప ఊహిస్తుందేమో ఎందుకంటే వాక్కులు చెప్పలేని దాన్ని మనసు ఊహిస్తుంది అందువల్ల ఒక్కోసారి మనసులో అది ఆనందం అలదడం తెలియదు కానీ వాక్కులు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు మనుషులు నాకు ఆనందం అయిపోయిందండి చెప్పండి ఏమిటని అది మాటలో చెప్పేది కాదులేండి అంటే ఆ ఏడు పేద లోపల ఉందని అర్థం మాటల్లో చెప్పలేనిటువంటిది ఏదో ఆనందం లోపల ఉందని అర్థం కనుక ఒకవేళ వాక్కులు చెప్పలేక వెనుదిరిగిపోతూ ఉండొచ్చేమో గాని మనసు ఊహించగలుగుతుందేమో కనుక ఎతో వాచో నివర్తంతే అప్రాప్య నివర్తంతే మనసా సహా నివర్తంతే అప్రాప్య అదే <laughs> మనస్తో కూడా వెనుదిరుగుతూ ఉంది అంటే దేనినైతే వాక్కులు చెప్పలేకపోతూ ఉన్నాయో మనసు వర్ణించలేకపోతూ ఉందో ఆనందం బ్రహ్మణో విద్వాన్ విద్వాన్ ఉపాసక ఏ ఉపాసక ఇక్కడ మనోమయ బ్రహ్మోపాసక ఇది ఇది మనోమయ కోశం గనక ఈ మనోమయ కోశమే ఆత్మ అని ఎవడైతే ఉపాసిస్తూ ఉన్నాడో తదు విద్వాన్ సహా ఆ విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో విద్వాన్ అంటే ఇక్కడ ఉపాసకుడు ఏది మనసే మనోమయ కోసమే ఆత్మ అని ఎవడైతే ఉపాసిస్తూ ఉన్నాడో ఉపాసక విద్వాన్ ఉపాసక మనోమయ బ్రహ్మోపాసక ఇది వాడు ఆనందం బ్రహ్మణ విద్వాన్ నిభేతి కదాచ నేతి కదాచ నేతి కదాచిత్ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు ఇక్కడ కూడా ఎప్పుడు నా బిభేతి భయం లేనివాడై అవుతున్నాడు ఎవడైతే మనోమయ కోశాన్ని ఆత్మ అని భావించి దాని మీద ఉపాసన చేస్తూ ఉండాడో ఎవడైతే ఆనందాన్ని పొందుతూ ఉండాడో దేని విషయంలో ఎక్కడికైతే మనసు వెళ్లి అంటే ఇంకా అన్యంతరాత్మకు వెళ్ళిపోతాడు కనుక ఎక్కడికైతే మనస్సు వాక్కు వెళ్లి యస్మాత్ వస్తున అప్రాప్య వాచ నివర్తంతే మనసా సహా కాబట్టి మనస్తో కలిసి వాక్కులు కూడా చేరలేక చెప్పలేక తిరిగి వస్తూ ఉన్నాయో అటువంటి బ్రహ్మతత్వాన్ని ఉపాసించేటువంటి మనోమయ ఉపాసకుడు నా బిభేతి కదాచనేది తర్వాత మీకు వస్తుంది ఈ నా బిభేతి కుతచ్చనేతి తర్వాత లేదు వస్తుంది భృగవాళ్ళకి వెళ్ళినప్పుడు దాని కనెక్షన్ చెప్తాను నా బిభేతి కుతచ్చనేతి అంటే కుతచ్చనేతి ఎవరి వల్ల కూడా భయం లేదు ఎక్కడి నుండి కూడా భయం లేదు అంటే ఏ వస్తువు నుండి భయం లేదు ఏ వ్యక్తి నుండి భయం లేదు ఏ పరిస్థితి నుండి కూడా భయం లేదు అన్నిటించి విడిపడిపోయి ఉన్నాడు ఎందుకంటే అపరిచ్ఛిన్న అది ఆనందం బ్రహ్మేది ఇదానీ విజ్ఞానమయం నిరూపయతి ఇక్కడి నుంచి మనోమయ కోశంలో నుండి విజ్ఞానమయ కోశానికి వస్తున్నాడు అంటే మనోమయస్య అభ్యంతర విజ్ఞానమయ ఇది అంతే కదా బ్రహ్మ అంతేనా అన్నమయస్య అభ్యంతర మనోమయ మనోమయస్య అభ్యంతర కాదు ఒక్కొక్క దానికన్నా లోపల ఉండేది అని అర్థం అన్నమయస్య అభ్యంతర ప్రాణమయ ప్రాణమయస్య అభ్యంతర మనోమయ మనోమయ సభ్యంతర విజ్ఞానమయ ఇప్పుడు పోదాం దాంట్లోకి ఇంత ఎక్కేం లేదు ప్లీజ్ ఎందుకని తెలుసుకోలేకపోతున్నాయి మనసు వాక్కు తెలుసుకోలేకపోవడానికి కారణం ఏమిటి ఏదైనా తెలియడం జరుగుతుందంటే ఈ ప్రపంచంలో ప్లీజ్ అవి నామరూపాలతో ఉండాలి నామరూపాలతో ఉండాలి నామరూపాలతో తెలిచే తెలిసేవి ఏవైతే ఉన్నాయో ఈ నామరూపాలని ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి అంటే ఇంద్రియాల ద్వారా మనసుకు అందుతోంది కాబట్టి మనసు శబ్దాది విషయాల్ని నామరూపాలతో ఉండేటువంటి శబ్దాది విషయాల్ని అంటే రూపం లేకపోయినా నామం ఉంటుందని అర్థం ఇప్పుడు శబ్దం దానికి రూపం లేదు కానీ నామం ఉంది శబ్దం అంటున్నావు కదా అది ఘంట శబ్దం అండి ఇది ఫలానా శబ్దం అండి అని అంటున్నావు అది గాడిది శబ్దం అండి అంటే ఇది కుక్క శబ్దం అండి తెలుస్తుంది నీకు వస్తు వికల్పహేతువు అక్కడ కూడాను శబ్ద వికల్పహేతువు తెలుస్తుంది నీకు కాబట్టి ఏదైతే నామరూపాలతో ఉన్నాయో ఈ నామరూపాలని ఇంద్రియాలు మనసు ముందు పెడుతూ ఉన్నాయి కాబట్టి మనసు ఇంద్రియాల ద్వారా నామరూపాలని తెలుసుకుంటూ ఉన్నాయి ఇది తెలియడం అంటే ఎక్కడైనా ఇలా తెలుసుకునేందుకు అవకాశం లేకుండా వెలుదిరుగుతూ ఉంది కాబట్టి ఏవైతే ఇలా నామరూపాలతో ఉండేటువంటి వాటిని ప్లీజ్ శ్రోత్రాది ఇంద్రియాల ద్వారా మనసు తెలుసుకుంటూ ఉందో ఇలా మనసులో ఉండేటువంటి విషయాల్ని శబ్దాల ద్వారా చెబుతూ ఉంది అంతేనా ఇంద్రియాల ద్వారా విషయాలు అందుతూ ఉన్నాయి మనసుకి ఇవి మనసులో ఉన్నాయి కాబట్టి నీ మనసులో ఏ విషయాలైతే ఉన్నావో ఇవి చెప్పాలి అనుకునేటప్పుడు వాక్కులు ఉపయోగపడుతూ ఉన్నాయి శబ్దం ద్వారా చెబుతూ ఉన్నాం క్లియర్ కనుక శబ్దం ద్వారా చెప్పాలి అంటే వాచ నివర్తంతే యస్మాత్ వస్తున్నా ఎందుకు వాక్కులు వెనుదిరుగుతున్నాయో తెలుసా వాక్కులు ఏమి చెప్పగలుగుతాయంటే మనసులో ఉండే వాటిని చెప్పగలుగుతాయి మనసులో లేని దాన్ని చెప్పలేవు కనుక మనసులో ఏవి ఉంటాయి అంటే ఇంద్రియాల ద్వారా ఏ నామరూపాలు అయితే అందాయో అవే మనసులో ఉంటాయి కాబట్టి ఆత్మ నామరూపాల్లోకి వస్తుంది <laughs> కాబట్టి మనసు గ్రహించలేదు మనసా సహా నివర్తంతే ఎప్పుడు మనసో గ్రహించలేదో ఇంకా వాక్కులు చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి నామరూపాల్లో కూడా నాలుగు ప్రధానమైన విషయాలున్నాయి ప్లీజ్ ఏదైనా వ్యక్తీకరించాలి అంటే అది జాతి అయినా ఉండాలి జాతి గుణ క్రియ సంబంధ ఈ నాలుగు విషయాల మీద ఆధారపడి ఉంటాయి <laughs> జాతి గుణ క్రియ సంబంధ ఈ నాలుగు మీదనే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఏదైనా మనం తెలుసుకున్నాం అనుకోండి ఈ నాలుగుట్లో ఏదో ఒక దాని కిందకు వచ్చి ఉండాలి అది జాతి అయినా అయ్యి ఉండాలి ఎట్లా స్వామీజీ ఇదిగో అదేంటయ్యా అది బల్బు అది పక్షి ఇది జంతువు అది వృక్షము ఇది మనిషి ఇట్లా మనసు తెలుసుకుంటూ ఉంది ఎందుకంటే జాతి ఉంది గనక వృక్ష జాతి వేరే పక్షి జాతి వేరే మనిషి జాతి వేరే ఇట్లా వస్తువుల్లో జాతులున్నాయి కాబట్టి జాతి భేదాన్ని బట్టి తెలుసుకుంటుంది ఇప్పుడు బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని అంటే జాతిలోకి రావాలి వస్తుందే బ్రహ్మం ఏ జాతి ఫలానా మళ్ళీ అది నీలోత్పలం అట్లా వస్తుంది సుగంధ నీలోత్పలం ఇంతకుముందు చెప్పాను చూసారా కాబట్టి బ్రహ్మ ఒక జాతి మీదకి వస్తుందంటే ఆ బ్రహ్మ జాతి కన్నా వేరుగా అబ్రహ్మ జాతి ఉండాలి అప్పుడు బ్రహ్మ జాతి గర్జన అబ్రహ్మ జాతి గర్జన ఇక్కడ అలాంటి ఆర్జన లేదు సార్ గర్జనాది అర్జనలే లేనటువంటిది తర్జన భర్జన పర్జన్యముల జ్ఞానాన్ని వర్షించడమే ఓకే ఇక్కడ దాంట్లో అవకాశం లేదు ఇది ఎందుకని జాతి భేదం లేదు జాతి అన్నప్పుడు ఇది పుష్పం పుష్పలో కూడా జాతి ఇది మల్లెలు చూసారా చామంతులు తెల్ల చామంతులు మన ట్వంటీ ఫిఫ్త్న ఎన్ని యాతనలు వీళ్ళు తెల్ల చామంతులు ఎర్ర చామంతులు ఓ ఇన్నుండయా చామంతులు అని అప్పుడు తెలిసి అర్థమవుతుంది కాబట్టి జాతి చామంతి ఒకే జాతి దాంట్లో తెల్ల చామంతి జాతి ఎర్ర చామంతి జాతి పసుపు చామంతి జాతి ఇప్పుడు ఆత్మలో ఎర్ర ఆత్మ కాబట్టి జాతి భేదం లేనందువల్ల సజాతీయ విజాతీయ స్వగత భేదం లేనే లేదు గనక జాతి లేదు కాబట్టి మనసు గ్రహించలేదు స్వామిజీ జాతి లేకపోవచ్చు కానీ గుణం ఏమన్నా అందువల్ల వాడు చేస్తుంది అనంత కళ్యాణ గుణ సంపన్న అంతవరకే మనం భక్తి చేసినంత వరకే బ్రహ్మాండంగా ఉంటది అనంత కళ్యాణ గుణ సంపన్న తిరుప్పావై అచ్చా ఇక్కడికి వస్తే కుదరదు సార్ తిరోగమనం సార్ ఇక్కడ తిరోగమనం ఏతో వాచ నివర్తంతే ఎందుకో తెలుసా గుణం కాదు గుణం అంటే ఏంటో తెలుసా ఇది మంచి అది చెడు ఇది తెలుపు అది నలుపు గుణం ఎన్ని కాబట్టి బ్రహ్మం తెలుపా నలుపా మంచి చెడ మంచి ఆత్మ చెడ్డాత్మ ఎక్కడ చెప్పగలం దీన్ని అట్లాగే ఇప్పుడు తీపి చేదు ఇది గుణం మధురాత్మ ఆత్మకు పులుపు చేదు తీపి ఇవన్నీ ఉండడానికి లేదు సార్ గుణం లేదు కాబట్టి జాతి లేదు గనక ఆత్మలో తెలుసుకునే అవకాశం లేదు చూసారా గుణం లేదు గనక తెలుసుకునే అవకాశం లేదు ఇక క్రియ అయినా ఉండాల క్రియ ఉంటే తెలుసుకోవచ్చు క్రియ అంటే ఏమిటి రాయుట నడుచుట మాట్లాడుట పడుకునుట చేయుట తినుట వండుట వడ్డించుట ఇవన్నీ క్రియలు యాక్షన్స్ కాబట్టి ఇటువంటి క్రియలు అనేవన్నా ఉంటే దాని గురించి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఆయన ఏం చేస్తున్నాడండి మనిషి కనపడడం లేదు గంట కొడుతున్నాడండి మనిషి కనపడ్డు కానీ గంట గనగన గనగన కొడుతున్నాడు అనుకోండి మనకి కనపడతాయి ఓ ఉండాడు అక్కడ అని తెలుస్తుంది అట్లా క్రియ ఉన్న స్వామీజీ కనపడడం లేదు నా రూమ్ లో నుంచి నేను మాట్లాడుతున్నా ఏమంటే స్వామీజీ ఊర్లో ఉన్నాడా ఉన్నాడండి ఎట్లా తెలుసు నీకు అదిగో ఆడస్తున్నాడు అదిగో శబ్దం వినపడుతుంది కదా ఉన్నాడు చూసారా ఇప్పుడు ఇది క్రియ కాబట్టి బ్రహ్మంలో క్రియ ఉందా క్రియ ఉంటే ఏమవుతుంది ప్రాణం కూడా అయిపోవచ్చు లేదా మనసు కూడా అయిపోవచ్చు సక్రియత్వ ఇంతకుముందు చెప్పాను కదా ఇది నిష్క్రియత్వ క్రియ లేదు కాబట్టి జాతి లేదు గుణం లేదు క్రియ లేదు సంబంధ నాస్తి సంబంధం ఏముంది తల్లి ఆమె నా తల్లి అండి సంబంధం నేను బిడ్డ తల్లి బిడ్డ సంబంధం తండ్రి బిడ్డ సంబంధం అన్న తమ్ముడు సంబంధం భార్య భర్త సంబంధం ఆత్మకు భార్య ఎవరు భర్త ఎవరు ఉన్నది ఏకమేవ అద్వితీయం ఆత్మకి తండ్రి ఎవరు తండ్రి ఎవరు అర్థమైంది అందువల్లనే మనం చెప్పాం అన్నిటికీ కారణమైంది తనకు మరొక కారణం లేనిది సర్వకారణం తానే తనకు మరొక కారణం లేకుండా ఉండడం కాబట్టి మరొక కారణం తల్లిదండ్రులు ఉంటే సంబంధం ఉంటుంది తోబుట్టువులుంటే సంబంధం ఉంటుంది ఎక్కడ సంబంధం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి గుణక్రియ విశేష సంబంధాలు లేవు గనక ఘటపటాదుల వల్లే నువ్వు తెలుసుకునే అవకాశం లేదు దేర్ ఫోర్ తస్మాత్ యథోవాచని వర్తంతే అప్రాప్య మనస సహా ఇది కుండ ఇది ఘటం అది పటం అని తెలుసుకునే అవకాశం లేదు ఎందుకని ఘటజాతి పటజాతి ఇక్కడ అవకాశం లేదు అది గుణం లేదు క్రియ లేదు సంబంధం లేదు అందువల్ల దీన్ని ఏదైతే వెళ్ళినా తెలుసు ఏది ఉండడం వల్ల మనసు అలా ఊహించడానికి ఏది కారణమయ్యిందో చైతన్య జ్యోతిష దశ మనస మన సామర్థ్యం కేన భాష్యం ఓకే కనుక ఆనందం